భయపడుతూ ఉండండి పునరుత్న దినాన మీరు ఆయన సన్నిధిలో హాజరు కావలసి ఉంది రహస్య మంతనాలు జరపటం శైతాను చేష్ట విశ్వాసులకు మనస్తాపం కలిగించటానికే ఈ చేష్ట చేయబడుతుంది వాస్తవానికి దైవాజ్ఞ లేనిదే అది వారికి ఏమాత్రం నష్టం కలిగించదాలదు విశ్వాసులు అల్లానే నమ్ముకోవాలి يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم وإذا قيل انشزوا فانشزوا يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات والله بما تعملون خبير విశ్వసించిన ఓ ప్రజలారా మీ సమావేశాలలో వచ్చేవారికి చోటు కల్పించండని మీతో అన్నప్పుడు మీరు జరిగి చోటు కల్పించండి అల్లాహ్ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు మిమ్మల్ని లేచి వెళ్ళండి అని అన్నప్పుడు లేచి వెళ్ళండి మీలో విశ్వసించిన వారికి జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నతమైన స్థానాలు ప్రసాదిస్తాడు మీరు చేసేదంతా అల్లాకు తెలుసు يا أيها الذين آمنوا إذا ناجيتم الرسول فقدموا بين يدي نجواكم صدقة ذلك خير لكم وأطهر فإن